వినలేదు వనితామణులు అరుంధతిని తిరస్కరించి మహిళామణులంతా మంట పెట్టుకుని చలి కాచుకోసాగారు అదే సమయమనుకున్న అగ్ని తన వేడి ద్వారా ఆ ఆరుగురు మహర్షి స్త్రీల రోమ కూపాలలో కూడా తన ఒంట్లో ఉన్న వేడిని దింపేసుకుని అమ్మయ్యా అనుకున్నాడు శివరేతం లోపల పడడమే ఆలస్యంగా గర్భవతులయ్యారు కృత్తికలు ఋషులు వాళ్ళని శంకించి ఇళ్ల నుంచి తరివేశారు భర్తలకు ఎడంగా ఉంటూ శివ తేజాన్ని భరించలేక దానిని హిమవత్ పర్వతంలోని కైలాస శిఖరాన విసర్జించారు హిమవంతుడు మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు గాలిదేవుడు ఆ రేతాన్ని అతి కష్టం మీద ఎత్తుకు వెళ్లి గంగ కడుపులో పడేశాడు చల్లని తల్లి గంగమ్మ కాని శివ వీర్య ధారణంతో ఆమెకు కూడా కాక ఎక్కిపోయింది తన కెరటాలతో దానిని విచ్ఛిన్నం చేస్తూ రిల్లు పొదల నడుమకు చేర్చింది అలా ఆరు స్థానాలలోనూ పరిపక్వమైన శివ వీర్యం మార్గశిర శుద్ధ షష్ఠి తిదినాడు కుమారుడిగా పరిణమించింది కుమారస్వామి లీలలు ఆ శిశువు అలా రెండు దుబ్బల్లో పడి ఉండగా అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు లోకోత్తరమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బిడ్డను చూచి ఆశ్చర్యపోయాడు దర్శన మాత్రం చేత ఆనందంతో తల వంచి మృక్కాడు అప్పుడు ఆ కుమారుడు తనకు యుక్తమైన వైదిక కర్మలు నెరపమని విశ్వామిత్రుణ్ణి కోరాడు నేను బ్రాహ్మణుడను కాను గాధి అనే రాజు కొడుకును వైదిక కర్మకు నాకు అర్హత లేదు అన్నాడు గాధేయుడు నవ్వాడు కుమారుడు నిన్ను బ్రహ్మగా అనుగ్రహిస్తున్నాను నా ఉనికిని జన్మను రహస్యంగా ఉంచు ఇకపై నువ్వే నాకు పురోహితుడవు అన్నాడు బ్రహ్మానందపడ్డాడు గాధేయుడు తక్షణమే జాతక కర్మలను నెరవేర్చాడు కుమారస్వామి అనుగ్రహంతో దివ్య జ్ఞానాన్ని పొందాడు అది జరిగిన అనంతరము అగ్ని వచ్చాడు కుమారుణ్ణి ముద్దాడాడు శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు ఆ ఆయుధాన్ని ధరించిన కుమారుడు ఒక పర్వతాన్ని ఎక్కి శిఖరాన్ని కొట్టాడు ఆ శిఖరము పెళపెళార్భాటులతో నేల పడిపోయింది శివ వీర్యోద్భవుడి గురించి తెలిసిన తారకుడు ఆ కుమారుణ్ణి వధించమని పది పద్మాల సైన్యాన్ని పంపాడు కుమార తాడిత శిఖర పతనం వల్ల ఆ పద్మ దశకము కూడా ఆ బండ క్రింద పడి సమసిపోయింది ఆ శిఖర భేదనం వల్ల భూమి కంపించింది లోకాలలో హాహాకారాలు చెలరేగాయి సకల లోక పాలనాధికారి అయిన ఇంద్రుడు తన సేనలతో సహా దిగి వచ్చాడు అక్కడికి ఈ మహార్భాట కారకుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు అతన్ని నిరోధించాలనుకున్నాడు తన వజ్రాయుధముతో కుమారుడి కుడి భాగాన కొట్టాడు తక్షణమే శాఖుడనే పురుషుడు ఉదయించి విజృంభించాడు ఈసారి కుమారుడి ఎడమ భాగాన కొట్టాడు ఇంద్రుడు ఇటు నుంచి విశాఖుడు ఆవిర్భవించి దేవసేనల్ని అట్టుడికింప చేసేశాడు అయోమయంలో పడిపోయిన అమరేంద్రుడు కుమారుడి హృదయాన్ని వేధించాడు తత్ఫలంగా నైగముడు అనే మహాపురుషుడు ఆవిర్భవించాడు నలుగురు ఏకమై నాకాధిపుడిని నరికివేయబోయేసరికి పరుగు పరుగున వచ్చిన బ్రహ్మకుమారుణ్ణి ప్రార్థించి శాంతింపజేశాడు ఇంద్రుడు వెన్ను చూపక తప్పలేదు అదే సమయాన వచ్చారు ఆరుగురు ముని పత్నులు నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకున్నారు ముందుగా నేను స్తన్యమివ్వాలి అంటే కాదు నేను ముందుగా స్తన్యమివ్వాలని కలహించుకోసాగారు కరుణాంతరంగుడు ఆ కుమారుడు వారి ప్రేమాతిశయాన్ని గుర్తించాడు తక్షణమే ఆరు ముఖాలు కలవాడుగా మారి ఆరుగురు తన్నుల వద్ద ఏకకాలంలో స్తన్యమును స్వీకరించాడు కృత్తికలు ఆరుగురు కుమారుణ్ణి తమతో తీసుకు వెళ్ళిపోయారు కుమారస్వామి కైలాసమునకు వెళ్ళుట ఇలా ఉండగా ఒకనాడు పార్వతీదేవి భర్తను చూచి ఏదో అనురాగ ప్రసంగవశాన అలనాడు స్ఖలించిన వీర్యము విషయమై ప్రశ్నించినది వెంటనే శివుడు సర్వదేవతలను కర్మ సాక్షులను పిలిపించి వివరాలు చెప్పమన్నాడు కుమార జననాది విషయాలు తెలుసుకున్నాడు కుమారుని కైలాసానికి ఆహ్వానించవలసినదిగా నందికేశ్వరుణ్ణి పంపాడు ఆజ్ఞాపించడం ఆలస్యంగా కృత్తికలున్న తావుకు చేరాడు నందికేశుడు కృత్తికల తనయుడిగా ఉండడం వల్ల కార్తికేయ సంజ్ఞతో పెరుగుతున్నాడు కుమారుడు యుక్తమైన పలకరింపులు మొదలైన లోక లాంఛనాల అనంతరము నందికేశ్వరుడు ఆయనకు జరిగినదంతా చెప్పాడు శివాహ్వానాన్ని వినిపించాడు సత్వరమే కైలాసానికి గమ్మనమని కోరాడు విన్నాడు కార్తికేయుడు సరే పద అన్నాడు అది తెలిసి కృత్తికలు దుఃఖించారు వారికి జ్ఞానోపదేశం చేశాడు బాల వడివేలు పార్వతీదేవి తన కోసం ప్రత్యేకంగా పంపిన నూరు చక్రాల దివ్య రథం అధిరోహించి అమితమైన వేగంతో కైలాసానికి చేరాడు కార్తికేయుడు శివ పార్వతులను చూస్తూనే రథము దిగి వెళ్లి వారికి ప్రణామాలు ఆచరించాడు శివుడతనిని ఆలింగనము చేసుకున్నాడు శిరస్సుని ఆఘ్రాణించాడు దీవించాడు కడుపున కన్నబిడ్డ తప్పిపోయి చాలా నాళ్లకి కనబడినంత ఆనందపడిపోయింది అమ్మవారు ఎత్తుకుంది ముద్దాడింది అతనిని చూడగానే ఉప్పొంగి చేపుకు వచ్చిన స్తన్యమిచ్చింది నవ్వింది నవ్వించింది నిలువెల్లా హత్తుకుంది అప్పటికే దేవతలంతా సమాహితులై ఉన్నారు ఆ మహాసభలోనే శివుడు కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఒక త్రిశూలాన్ని పినాకాన్ని పరశువుని శక్యాయుధాన్ని పాశుపతము అనబడే సంహారాస్త్రాన్ని శాంభవి విద్యను ప్రసాదించాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని విష్ణువు కుమారుడికి ఒక రత్న కిరీటాన్ని వైజయంతి అనే కంఠహారాన్ని బహూకరించాడు బ్రహ్మదేవుడు ఆగ్నేయుడికి యజ్ఞోపవీతాన్ని గాయత్రి మంత్రాన్ని కూడా అలాగే వేదాలను కమండలవుని బ్రహ్మాస్త్రాన్ని అర్పించుకున్నాడు దేవేంద్రుడు ఐరావతాన్ని వజ్రాయుధాన్ని సమర్పించగా వరుణుడు శ్వేత ఛత్రమాలికలను సూర్యుడు కవచాన్ని మనోవేగం గల రథాన్ని చదివించుకున్నారు యమధర్మరాజు గాంగేయుడికి యమదండాన్నిచ్చాడు చంద్రుడు అమృత కలశమిచ్చాడు అగ్ని మరో మహాశక్తినిచ్చాడు నిరుతి స్వకీయాయుధాన్నిచ్చాడు వాయువు వాయవ్యాస్త్రాన్ని కుబేరుడు గదని ఈశానుడు త్రిశూలాన్ని తదితర దేవతలు నానావిధ శస్త్రాలని మన్మధుడు కామశాస్త్రాన్ని కామ విద్యలని నివేదించారు